ఈవేళ నన్ను బ్రోవరా అనే ఖమాశ్రాగంలో రామదాసుల వారి కీర్తన చెప్పుకుందాం ఆది తాళంలో ఉంది ఇది సమగమ పద నిస సమగమ పద నిస సనిద స ಈ ವೇಳನನು ಬ್ರೋವರ ಈ ವೇಳನನು ಬ್ರೋವರ ಅನ್ನ ಕೃಷ್ಣಯ್ಯ ಅನ್ನ ಕೃಷ್ಣಯ್ಯ ಈ ವೇಳನನು ಬ್ರೋವರ ಈ ವೇಳನನು ಬ್ರೋವರ ಅನ್ನ ಕೃಷ್ಣಯ್ಯ అన్నా కృష్ణయ్య ఈ వేలనను బ్రోబర్ర ఈ వేలనను బ్రోబర్ర అన్నా కృష్ణయ్య అన్నా కృష్ణయ్య ఈ వేలనను బ్రోబర్ర ఈ వేలనను బ్రోబర్ర அண்ணா கிருஷ்ணய்ய அண்ணா கிருஷ்ணய்ய வேலனு கோபர வேலனு கோபர அதிவிரகமூச்சே அதிவிரகமூச்சே నను బ్రోబర్రా అతి విరహమూచి అతి విరగమూచే సన్నిధి కోరిదిర సన్నిధి కోరితిరా గతి నాకు నీవేర గతి నాకు నీవేర అన్నా అన్నా కృష్ణయ్య కృష్ణయ్య అతి విరహమూచి అతి విరగమూచే அதி விரகமூஜே நீ சந்நிதி கோரிதிர சந்நிதி கோரிதிர கதி நாகுனி வேற கதி நாகுனி வேற அண்ணா கிருஷ்ணய అన్న కృష్ణయ్య కృష్ణయ్య కృష్ణయ్య వేళనాను బ్రో ఈ వేళనాను బ్రోవర్ణ ఈ వేళనాను ఈ వేళ ఈ వేళ నాను బ్రోవర్ణ మళ్ళీ పాడండి అతి విరహము సన్నిధి కోరిది గది నాకు నీవేర అన్న కృష్ణయ్య ఈ వేళ నను బ్రోబర్రా അന്ന കൃഷ്ണയേ വേളനുഭവ ചിന്നതനമുനാടേ ചിന്നതനമുനാടേ ചെറിയുനുര ചെറിയുനുര മുനാടി ചിന്തതനമുനാട് ചെറിയുനുറ ചെറിയുനുറ കണ്ണ തണ്ടി വിനീവേ കണ്ണ തണ്ടി വിനീവേ അന്ന കൃഷ്ണയ്യ അന്ന കൃഷ്ണയ്യ ചിന്നതനമുനാടേ ചിന്നതനുമുനാട് ചെറിയുന്ന നുറ ചെറിയുന്ന നുറ കന്ന തണ്ടി വിനീവേ കന്ന തണ്ടി വിനീവേ അന്ന കൃഷ്ണയ്യ കൃഷ്ണയ്യ வேளனு கோவர் நன்னாதரில் சர நன்னாதரில் சர நாமுதுரங்கைய நாமுதுரங்கைய நாமுதுரங்கைய நாமுதுரங்கைய நன்னாதரில் சர நன்னாதரில் சர நாமுதுரங்கைய நாமுதுரங்கைய கன்னட சேய கூற கர்ணட சேய கூற அண்ணா கிருஷ்ணய்ய அண்ணா കൃഷ്ണയ്യ നന്നാദരിൽ ജര ഗയ്യ കർണട ശേയ കൂറകർണ കൃഷ്ണയ്യ വേള നമു എന്നി വിധം പോലെ ఎన్ని విధముల సన్నుతించిన సల్ను తెల్చిన ఎన్ని విధముల ఎన్ని విధముల సన్నుతించిన సల్ను తెల్చిన విన్నపము వినరావు విన్నపము వినరావు అన్న కృష్ణయ్య అన్న కృష్ణయ్య కృష్ణయ్య కృష్ణయ్య అదే ఎన్ని విధముల ఎన్ని విధముల రంగుల సన్ను తిల్చిన సన్ను తిల్చిన ఎన్ని విధం బూల ఎన్ని విధం బూల సన్ను తిల్చిన సన్ను తిల్చిన విన్నప సంబంధించి సన్నుతించిన విన్నపము వినరాద విన్నపము వినరావు అన్న అన్న కృష్ణయ్య కృష్ణయ్య విన్నపము వినరావు అన్న కృష్ణయ్యము వినరాము అవున కృష్ణయ్య వేణనము బ్రోవన్న ఈ అన్నా కృష్ణయ్యే ఈ అన్నా కృష్ణయ్య అనే దాంట్లో ప్రతి చరణంలోనూ ఒక మార్పు వస్తూ ఉంటుంది అదే దీనికి ఎక్కువ అందం ఇస్తుంది ఒక్కొక్క చరణం తీసుకుని మనం ఆ లైన్ అంటుంటే దాంట్లో ఒక్కొక్క మార్పు వస్తుంది అనమాట ఐదో చరణం కనకాంబరధార కనకాంబరధార కామిత ఫలద కామిత ఫలద మనవిని మరువకు మనవిని మరువకు கிருஷ்ணய்ய கிருஷ்ணய்ய కృష్ణయ్య మగమని అనొచ్చు కృష్ణయ్య కృష్ణయ్య మనవిని మరువకు ಮನವಿನಿ ಮರುವ ಗುರ ಕೃಷ್ಣಯ್ಯ ಕೃಷ್ಣಯ್ಯ ಕೃಷ್ಣಯ್ಯ రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికారాముడు షడ్వికార జయరాముడు జనావనవ్రతో ధాముడు ராமுடே பரமதெய்வமுமாக நீ ராமுடே பரமதெய்வமுமாகனி மீடுங்கு கெந்த மரலே భజించెదను దాశరథీ కరుణాపయోనిధీ